సర్వేషు వేదోక్తు కర్మసు యాని అనంతాని ఫలాని తాని న అపేక్ష్యంతే చేత్ తాని ఈశ్వరాయ ఇది అనుష్ఠీయంతే ఇది ఉచ్యతే శృణు యావానర్థ సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ విజానత యథాకే కూపతడాగాజనేకస్మిన్ ఉదపానే పరిచ్ఛిన్నోదకే యావాన్ యావత్పరిమాణ స్నానపానాది అర్థ ఫలం ప్రయోజనం స సర్వः అర్థः సంప్లుతోదకే తావానేవ సంపద్యతే తత్ర అంతర్భవతి ఇత్యర్థः ఏవం తావాన్ తావత్పరిమాణ ఏవ సంపద్యతే సర్వేషు వేదేషు వేదోక్తు కర్మసు యహార్థో యత్కర్మఫలం సహర్థో బ్రాహ్మణస్య సన్యాసిన పరమాత్వం విజానతో యహార్థో విజ్ఞానఫలం సర్వతః సంప్లుతోదకస్థానీయం తస్మిన్ తావానేవ సంపద్యతే తత్ర అంతర్భవతి ఇత్యర్థః సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తద్వేద యత్స వేద ఛాందోగ్యే చతు ఏకం చతు ఇది శ్రుతే సర్వం కర్మాఖిలం ఇది చ వక్ష్యతి తస్మాత్ ప్రాజ్ఞాననిష్టాధికారప్రాప్తే కర్మణి అధికృతేన కూపతడాగాద్యర్థస్థానీయమపి కర్మ కర్తవ్యం